యథోక్తేన శ్లోకద్వయేన ఉక్తం అర్థం దృష్టాంతేన ఉపపాదయన్ ఆహ యథాకాశస్థితో నిత్యం వాయుः సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ యథా లోకే ఆకాశస్థిత ఆకాశే స్థితో నిత్యం సదా వాయు సర్వత్ర గచ్చతి మహాన్ పరిమాణత తకాశవత్ సర్వతే మయి అసంశ్లేషేణ ఏవ స్థితాని ఇతి ఏవం ఉపధారయ జానీ